ये पुनः प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तानकृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् प्रकृतेः गुणैः सम्यङ्मूढाः सम्मोहिताः सन्तः सज्जन्ते गुणानाम् कर्मसु गुणकर्मसु వయం కర్మ కుర్మః ఫలాయ ఇతి తాన్ కర్మసంగినః అకృత్స్నవిద కర్మఫలమాత్రదర్శినో మందాన్ మంద ప్రజ్ఞాన్ కృత్స్నవిద్ ఆత్మవిత్ స్వయం న విచాలయేత్ బుద్ధిభేదకరణం ఏ చారణం తద్ న కుర్యాదిత్యర్థ